తత్ర రాగద్వేషప్రయుక్తో మన్యతే శాస్త్రార్థమపి అన్యథ పరధర్మ అపి ధర్మత్వాదనుష్ఠేయ ఇది తదసత్ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ శ్రేయాన్ ప్రశస్యతర स्वधर्मः स्वधर्मो विगुण अपि विगतगुणः अपि अनुष्ठीयमानः परधर्मात् स्वनुष्ठितात् साद्गुण्येन स्वधर्मे स्थितस्य निधनम् मरणम् अपि श्रेयः परधर्मे स्थितस्य जीवितात् कस्मात् పరధర్మో భయావహో నరకాదిలక్షణం భయం ఆవహతి యత